بسم الله الرحمن الرحيم والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వెలుగును విరజిమ్మే పగలు సాక్షిగా ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా ఓ ప్రవక్త నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడనాడలేదు నీ పట్ల ఆయన అసంతృప్తి చెందనూ లేదు నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గతకాలం కన్నా మేలైనదిగా ఉంటుంది త్వరలోనే నీకు నీ ప్రభువు నీవు సంతోషపడే అంత అధికంగా ప్రసాదిస్తాడు నీవు అనాథుడుగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా నీవు మార్గమేదో తెలియని వాడవుగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు నీవు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు యాచకుణ్ణి కసురుకోకు నీ ప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి